ఇప్పటికే బాహుబలి టూ స్టోరీ లీక్ అయిందంటూ బోలెడన్ని కథలు నెట్లో చక్కర్లు కొట్టాయి కానీ ఈసారి మాత్రం లేటెస్ట్గా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న బాహుబలి టూ కథ వింటుంటే ముమ్మాటికి స్టోరీ ఇదే అయి ఉంటుందని అంతా అంటున్నారు ఇంతకీ స్టోరీ ఏంటంటే బాహుబలిని తానెందుకు చంపాడో శివుడికి కట్టప్ప వివరిస్తూ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తాడు కాలకేయుణ్ణి చంపిన తర్వాత బాహుబలి మాహిష్మతి రాజ్యానికి రాజవుతాడు దాంతో బల్లాల దేవుడు అతని తండ్రి బిజ్జల దేవుడు ఎలాగైనా బాహుబలిని చంపి అధికారాన్ని చేజిక్కించుకోవాలని ట్రై చేస్తుంటారు కట్ చేస్తే బాహుబలి కుంతల సామ్రాజ్యానికి రాణి అయిన దేవసేన ప్రేమలో పడతాడు ట్విస్ట్ ఏంటంటే బల్లాల దేవుడు కూడా దేవసేనపై మోజు పడతాడు బల్లాల దేవుడికి దేవసేననిచ్చి పెళ్లి చేయాలని బిజ్జల దేవుడు శివగామిపై ఒత్తిడి తెస్తాడు దాంతో శివగామి మాహిష్మతి రాజ్యము దేవసేనలలో ఒకరిని ఎంచుకోవాలని బాహుబలికి కండిషన్ పెడుతుంది దాంతో బాహుబలి దేవసేనను తీసుకొని మాహిష్మతి సామ్రాజ్యానికి దూరంగా వెళ్ళిపోతాడు అంతలో కాలకేయుడి తమ్ముడు నింజా తన భారీ సైన్యంతో మాహిష్మతి రాజ్యంపై దండెత్తుతాడు ఓటమికి చేరువలో ఉన్న తరుణంలో గత్యంతరం లేక శివగామి బాహుబలికి కబురంపుతుంది బాహుబలి మాహిష్మతి సామ్రాజ్యానికి తిరిగి వచ్చి నింజాకు ముచ్చెముటలు పట్టిస్తాడు అదే సమయంలో సామ్రాజ్యానికి బానిసగా ఉన్న కట్టప్పకు బాహుబలిని చంపాల్సిందిగా బల్లాల దేవుడు ఆదేశిస్తాడు రాజుమాటకు కట్టుబడి కట్టప్ప బాహుబలిని చంపేస్తాడు అప్పుడు శివగామి బాహుబలి కొడుకుని కాపాడుతుంది దాంతో ఫ్లాష్ బ్యాక్ ముగుస్తుంది తన తండ్రిని ఎలా చంపాడో తెలుసుకున్న శివుడు పగతో రగిలిపోతుంటాడు కుంతల సామ్రాజ్యంతో చేతులు కలిపి భల్లాల దేవుడిపై యుద్ధం ప్రకటిస్తాడు ఈ యుద్ధంలో భల్లాల దేవుడిని దేవసేన చంపేసి తన పగ తీర్చుకుంటుంది ఇదే బాహుబలి టూ సినిమా కథ అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది మరి కథ ఇదేనా కాదా అని తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే మరి